بسم الله الرحمن الرحيم حميم تنزيل الكتاب من الله العزيز العليم غافر الذنب وقابل التوب شديد العقاب بالطول لا إله إلا هو అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను హామీం ఈ గ్రంథం అల్లాహ్ తరఫు నుండి అవతరించింది ఆయన మహాశక్తిమంతుడు మహాజ్ఞాని పాపాలను క్షమించేవాడు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడూను కఠినంగా శిక్షించేవాడు ఘనంగా కరుణించేవాడూను ఆయన తప్ప ఆరాధ్య దైవం మరెవ్వడూ లేడు ఆయన వైపునకే అందరూ తిరిగిపోవలసి ఉన్నది ما يجادل في آيات الله إلا الذين كفروا فلا يغرك تقلبهم في البلاد كذبت قبلهم قوم نوح والأحزاب من بعدهم وهمت كل أمة برسولهم ليأخذوه وجادلوا بالباطل ليدحضوا به الحق فأخذتهم فكيف كان عقاب وكذلك حقت كلمة ربك على الذين كفروا أنهم أصحاب النار ఒక్క అవిశ్వాసులు తప్ప మరెవ్వరూ అల్లాహ్ వాక్యాలను గురించి వివాదపడరు కనుక ప్రపంచ దేశాలలోని వారు అట్టహాసంగా తిరగటాన్ని చూచి మీరు మోసపోకూడదు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 ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు వారు ఆయనను విశ్వసిస్తున్నారు విశ్వసించే వారిని క్షమించు అని ప్రార్థనలు చేస్తున్నారు వారు ఇలా అంటారు ప్రభూ నీవు నీ కారుణ్యంతో నీ జ్ఞానంతో ప్రతి వస్తువుపై వ్యాపించి ఉన్నావు కనుక పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలిన వారిని నీ మార్గాన్ని అనుసరించిన వారిని క్షమించు వారిని నరక నుండి కాపాడు ప్రభూ ఇంకా వారిని శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలో ప్రవేశింపజెయ్యి వాటిని గురించి నీవు వారికి వాగ్దానం చేసి ఉన్నావు వారి తల్లిదండ్రులలో వారి భార్యలలో వారి సంతానములో సజ్జనులైన వారిని కూడా వారితో పాటే అక్కడకు చేర్చు నిస్సందేహంగా నీవు మహాశక్తి సంపన్నుడవు మహావివేకవంతుడవును వారిని చెడుల నుండి కాపాడు ప్రళయము నాడు నీవు చెడుల నుండి కాపాడేవాడిని నీవు ఎంతో కరుణించావన్నమాట ఇదే గొప్ప సాఫల్యం الذين كفروا ينادون لمقت الله أكبر من مقتكم أنفسكم إذ تدعون إلى الإيمان فتكفرون قالوا ربنا أمتنا اثنتين وأحييتنا اثنتين فاعترفنا بذنوبنا فهل إلى خروج من سبيل ذلكم بأنه إذا دعي الله وحده كفرتم وإن يشرك به تؤمنون అవిశ్వాసానికి పాల్పడిన వారిని ప్రళయము నాడు పిలిచి ఈనాడు మీకు మీ పట్ల ఎంత తీవ్రమైన కోపం వచ్చిందో మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా మీరు నిరాకరించిన నాడు అల్లాకు మీ పట్ల అంతకంటే తీవ్రంగానే కోపం వచ్చింది అని అనటం జరుగుతుంది వారు ఇలా అంటారు ప్రభూ నిజంగానే నీవు మాకు రెండుసార్లు మరణాన్ని రెండుసార్లు జీవితాన్ని ఇచ్చావు ఇప్పుడు మేము మా తప్పులను ఒప్పుకుంటున్నాము కనుక ఇక్కడ నుండి బయటపడే మార్గం కూడా ఏదైనా ఉందా ఇలా సమాధానం వస్తుంది మీరు గురి అయిన ఈ దుస్థితికి కారణం ఏమిటంటే ఏకైక దేవుడైన అల్లాహ్ వైపునకు మాత్రమే పిలిచినప్పుడు మీరు విశ్వసించకుండా తిరస్కరించేవారు ఇతరులను ఆయనకు సమానులుగా చేసినప్పుడు మీరు వెంటనే విశ్వసించేవారు ఇప్పుడు తీర్పు మహనీయుడు మహోన్నతుడు అయిన అల్లాహ్ చేతులలో ఉన్నది هو الذي يريكم آياته وينزل لكم من السماء رزقا وما يتذكر إلا من ينيب فادعوا الله مخلصين له الدين ولو كره الكافرون ఆయనే మీకు తన సూచనలను చూపిస్తాడు ఆకాశము నుండి మీ కొరకు ఆహారాన్ని అవతరింపజేస్తాడు కాని ఈ సూచనలను చూచి కేవలం అల్లాహ్ వైపునకు మరలే మనిషి మాత్రమే గుణపాఠం నేర్చుకుంటాడు కనుక అల్లాహ్ వైపునకు మరలే ప్రజలారా అల్లాను మాత్రమే వేడుకోండి మీ ధర్మాన్ని ఆయనకై ప్రత్యేకించుకొని మీరు చేసే ఈ పని అవిశ్వాసులకు ఎంత అనిష్టంగా ఉన్నా సరే رفيع الدرجات ذو العرش يلقي الروح من أمره على من يشاء من عباده لينذر يوم التلاق يوم هم بارزون لا يخفى على الله منهم شيء لمن الملك اليوم لله الواحد القهار اليوم تجزى كل نفس بما كسبت لا ظلم اليوم إن الله سريع الحساب وأنذرهم يوم الآزفة إذ القلوب لدى الحناجر كاظمين ما للظالمين من حميم ولا شفيع يطاع يعلم قائمة الأعين وما تخفي الصدور والله يقضي بالحق والذين يدعون من دونه لا يقضون بشيء ఆయన మహోన్నతమైన స్థానాలు కలవాడు విశ్వ సామ్రాజ్య పీఠానికి అధిపతి తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై తన ఆజ్ఞ ప్రకారం ఆత్మను అవతరింపజేస్తాడు అతను సమావేశ దినం గురించి హెచ్చరించేటందుకు పరదాలు తొలగిపోయి అందరూ బయటకు వచ్చిన రోజున వారికి సంబంధించిన విషయం ఏదీ అల్లాకు రహస్యంగా ఉండదు ఆ రోజున బహిరంగంగా ఇలా అడగటం జరుగుతుంది ఈనాడు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది అని విశ్వం మొత్తం ముక్త కంఠంతో ఇలా అంటుంది అది ఒకే దేవుడు సర్వాధిక్యం కలవాడు అయిన అల్లాది అని ఇలా అనటం జరుగుతుంది ఈనాడు ప్రతి ప్రాణికి అది సంపాదించిన దాని ప్రకారమే ప్రతిఫలం ఇవ్వబడుతుంది ఈనాడు ఎవరికి ఎలాంటి అన్యాయము జరగదు అల్లాహ్ మిక్కిలి వేగంగా లెక్క తీసుకుంటాడు ఓ ప్రవక్త దగ్గర పడిన ఆ రోజును గురించి వారిని భయపెట్టు అప్పుడు గుండెలు గొంతులకు అడ్డం పడుతూ ఉంటాయి ప్రజలు దుఃఖాన్ని దిగమ్రింగి మౌనంగా నిలబడి ఉంటారు దుర్మార్గులకు ఆప్తమిత్రుడుగాని మాట చెల్లుబడి అయ్యే సిఫారసు చేసేవాడుగాని ఎవ్వడూ ఉండడు అల్లాహ్ చూపుల చౌర్యాన్ని సైతం ఎరుగును హృదయాలు దాచి ఉంచిన రహస్యాన్ని సైతం ఆయన ఎరుగును అల్లాహ్ ఖచ్చితంగా న్యాయంగా తీర్పు చేస్తాడు ఇక అల్లాను వదిలిపెట్టి ఈ ముష్రిక్కులు వేడుకునేవారి విషయం వారు ఏ విషయం గురించి తీర్పు చెప్పగలవారు కారు నిస్సందేహంగా అల్లాహ్ మాత్రమే అన్నీ వినేవాడు అన్నీ చూసేవాడును أولم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين كانوا من قبلهم كانوا هم أشد منهم قوة وآثارا في الأرض فأخذهم الله بذنوبهم ۖ فأخذهم الله بذنوبهم وما كان لهم من الله من واق ذلك بأنهم كانت تأتيهم رسلهم بالبينات فكفروا فأخذهم الله إنه قوي شديد العقاب వారు భూమిలో ఎన్నడూ సంచరించలేదా వారికి పూర్వం గతించిన ప్రజల ముగింపు ఎలా జరిగిందో వారికి కనిపించేందుకు వారు వీరికంటే ఎక్కువ బలాఢ్యులు వీరికి మించిన గొప్ప గుర్తులను భూమిపై వదలి వెళ్లారు కాని అల్లాహ్ వారి పాపాలకు గాను వారిని పట్టుకున్నాడు అల్లాహ్ పట్టు నుండి వారిని రక్షించేవాడెవడూ లేకపోయాడు వారి ముగింపు ఇలా ఎందుకు జరిగిందంటే వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు కాని వారు విశ్వసించకుండా వాటిని తిరస్కరించారు చివరకు అల్లాహ్ వారిని పట్టుకున్నాడు నిశ్చయంగా ఆయన అత్యంత శక్తివంతుడు శిక్షించటములో కఠినుడును ولقد أرسلنا موسى بآياتنا وسلطان مبين إلى فرعون وهامان وقارون فقالوا ساحر كذاب فلما جاءهم بالحق من عندنا قالوا اقتلوا قالوا اقتلوا أبناء الذين آمنوا معه واستحيوا نساءهم وما كيد الكافرين إلا في ضلال మేము మూసాను ఫిరౌను హామాను ఖారూనుల వద్దకు మా సూచనలతో స్పష్టమైన నియమాధికారంతో పంపాము కాని వారు ఇతడు మాంత్రికుడు అసత్యవాది అని అన్నారు తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకురాగా వారు ఇలా అన్నారు విశ్వసించి ఇతనితో చేరిపోయిన వారందరి కొడుకులను చంపండి వారి కూతుళ్లను వదిలిపెట్టండి కాని అవిశ్వాసుల పన్నాగం విఫలమే అయింది وقال فرعون ذروني أقتل موسى وليدع ربه إني أخاف أن يبدل دينكم أو أن يظهر في الأرض الفساد ఒకరోజు ఫిరౌను తన దర్బారు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 ما أريكم إلا ما أرى وما أهديكم إلا سبيل الرشاد ఈ సందర్భంగా తన విశ్వాసాన్ని గుప్తంగా ఉంచిన ఫిరౌను జాతికి చెందిన ఒక విశ్వాసి ఇలా అన్నాడు మీరు ఒక వ్యక్తిని కేవలం అతడు నా ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన్నే చంపేస్తారా వాస్తవానికి అతను మీ ప్రభువు వద్ద నుండి మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకువచ్చాడు ఒకవేళ అతను అబద్ధాలు చెప్పేవాడే అయితే అతని అబద్ధం స్వయంగా అతని మీదనే తిరిగి పడుతుంది కాని ఒకవేళ అతను సత్యమే చెబుతున్నట్లయితే అతను మిమ్మల్ని భయపడుతున్న భయంకరమైన పరిణామాలలో కొన్ని అయినా మీ మీదకు తప్పకుండా వచ్చి పడతాయి హద్దులను అతిక్రమించే అసత్యాలు పలికే ఏ వ్యక్తికి అల్లాహ్ సన్మార్గం చూపడు నా జాతి ప్రజలారా మీకు ఈనాడు రాజ్యాధికారం ఉన్నది భూమిపై మీరు ప్రాబల్యం వహించి ఉన్నారు కాని ఒకవేళ దైవశిక్ష మనపైకి వచ్చి పడితే అప్పుడు మనకు సహాయం చేయగలవాడెవడైనా ఉన్నాడా ఫిరౌను ఇలా అన్నాడు నాకు సముచితంగా తోచిన సలహానే నేను మీకు ఇస్తున్నాను సక్రమమైన మార్గం వైపునకే నేను మిమ్మల్ని నడుపుతున్నాను وقال الذي آمن يا قوم إني أخاف عليكم مثل يوم الأحزاب مثل دأب قوم نوح وعاد وثمود والذين من بعدهم وما الله يريد ظلما للعباد ويا قوم إني أخاف عليكم يوم التناد يوم تولون مدبرين ما لكم من الله من عاصم ومن يضلل الله فما له من هاد విశ్వసించిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు నా జాతి ప్రజలారా పూర్వం అనేక జన సమూహాలకు దాపురించిన దినమే మీకు కూడా దాపురిస్తుందేమో అని నేను భయపడుతున్నాను నూహ్ జాతి ఆద్ జాతి సమూదు జాతులకు వారి తరువాత వచ్చిన జాతులకు దాపురించిన దినం తన దాసులకు అన్యాయం చేయాలనే ఉద్దేశ్యం అల్లాకు ఎంతమాత్రం లేదు అనేది వాస్తవం నా జాతి ప్రజలారా మీరు రోధించే దినమేదైనా మీ పైకి వచ్చి పడుతుందేమో అని నేను భయపడుతున్నాను అప్పుడు మీరు ఒకరినొకరు పిలుచుకుంటారు పరుగెత్తుతూ తిరుగుతూ ఉంటారు కాని ఆ సమయంలో అల్లా నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడూ ఉండడు నిజం ఏమిటంటే అల్లాహ్ మార్గము తప్పించిన వాడికి మళ్లీ మార్గం చూపేవాడెవడూ ఉండడు ولقد جاءكم يوسف من قبل بالبينات فما زلتم في شك مما ما جاءكم به حتى إذا هلك قلتم لن يبعث الله من بعده رسولا كذلك يضل الله من هو مسرف مرتاب الذين يجادلون في آيات الله بغير سلطان أتاهم كبر مقتا عند الله وعند الذين آمنوا كذلك يطبع الله على كل قلب متكبر جبار పూర్వం యూసుఫు మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలను తీసుకువచ్చాడు కాని మీరు అతను తెచ్చిన బోధను గురించి అనుమానానికే గురి అయ్యారు తరువాత అతను మరణించినప్పుడు మీరు ఇక అతని తరువాత అల్లాహ్ మరొక ప్రవక్తను పంపడు అని అన్నారు ఇదే విధంగా అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారిని శంకితులను తమ వద్దకు ఏ ధ్రువపత్రము ఏ ఆధారము రాకపోయినా అల్లాహ్ వాక్యాల విషయంలో వాదించేవారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు వారి ఈ వైఖరి అల్లా దృష్టిలో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 పనులు చేసిన వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా విశ్వాసి అయితే అటువంటి వారందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు అక్కడ వారికి అపరిమితమైన జీవన సామగ్రి ఇవ్వబడుతుంది నా జాతీయులారా ఇదేమి వైపరీత్యం నేను మిమ్మల్ని ముక్తి వైపునకు పిలుస్తున్నాను మీరేమో నన్ను అగ్ని వైపునకు పిలుస్తున్నారు నేను అల్లాను తిరస్కరించాలని నేను ఎరుగని శక్తులను ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టాలని మీరు నాకు పిలుపు ఇస్తున్నారు నిజానికి నేను మిమ్మల్ని సర్వశక్తి సంపన్నుడు క్షమాశీలుడు అయిన దేవుని వైపునకు పిలుస్తున్నాను కాదు సత్యం ఇదే దీనికి భిన్నంగా జరగటానికి వీల్లేదు మీరు నన్ను ఎవరి వైపునకు పిలుస్తున్నారో వారి వైపునకు పిలుపు అనేది ఇహలోకములోనూ లేదు పరలోకములోనూ లేదు మనం అందరం అల్లా వద్దకే మరలిపోవలసి ఉంది హద్దులు మీరేవారే అగ్నిలోకి పోయేవారు ఈనాడు నేను చెప్పేదాన్ని మీరు జ్ఞాపకం చేయనున్న సమయం త్వరలోనే రాబోతోంది నా వ్యవహారాన్ని నేను అల్లాకు అప్పగిస్తున్నాను ఆయన తన దాసులను కనిపెట్టుకుని ఉంటాడు فوقاه الله سيئات ما مكروا وحاق بآل فرعون سوء العذاب النار يعرضون عليها غدوا وعشيا ويوم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 పెద్ద మనుషులుగా చెల్లుబడి అయిన వారితో ఇలా అంటారు మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉండేవారము ఇప్పుడు మీరు ఇక్కడ నరకాగ్ని బాధ నుండి కొంతవరకైనా మమ్మల్ని కాపాడతారా ఆ పెద్ద మనుషులు ఇలా జవాబు ఇస్తారు ఇక్కడ మనమందరం ఒకే స్థితిలో ఉన్నాము దాసుల మధ్య అల్లాహ్ తీర్పు చేసేశాడు తరువాత అగ్నిలో పడి ఉన్నవారు నరక భటులతో మా శిక్షను కనీసం ఒక్కరోజైనా తగ్గించమని మీరు మీ ప్రభువును ప్రార్థించండి అని అర్థిస్తారు భటులు ఇలా అడుగుతారు మీ వద్దకు దైవ ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని రాలేదా అప్పుడు వారు అవును వచ్చారు అని అంటారు నరక భటులు అలా అయితే మీరే ప్రార్థించండి సత్య తిరస్కారుల ప్రార్థన నిరర్ధకమే అవుతుంది అని అంటారు إنا لننصر رسلنا والذين آمنوا في الحياة الدنيا ويوم يقوم الأشهاد يوم لا ينفع الظالمين معذرتهم ولهم اللعنة ولهم سوء الدار ولقد آتينا موسى الهدى وأورثنا بني إسرائيل الكتاب هدى وذكرى لأولي الألباب فاصبر إن وعد الله حق واستغفر لذنبك وسبح بحمد ربك بالعشي والإبكار إن الذين يجادلون في آيات الله بغير سلطان أتاهم إن في صدورهم إلا كبر ما هم ببالغيه فاستعذ بالله إنه هو السميع البصير నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు విశ్వాసులకు ఇహలోక జీవితంలో కూడా తప్పకుండా సహాయం చేస్తాము సాక్షులు నిలబడే రోజున కూడా సహాయం చేస్తాము ఆ రోజున దుర్మార్గులకు వారి సాకు ఏమాత్రం ఉపయోగపడదు వారి మీద శాపం విరుచుకుపడుతుంది అతి నికృష్టమైన నివాసం వారి వాటాగా లభిస్తుంది చూడండి చివరకు మేము మూసాకు దారి చూపాము బుద్ధి వివేకాలు కలవారికి మార్గదర్శకత్వం హితోపదేశం అయిన గ్రంథానికి ఇస్రాయిలు ప్రజలను వారసులుగా చేశాము కనుక ఓ ప్రవక్త ఓర్మి చూపు అల్లాహ్ వాగ్దానం సత్యం నీ తప్పులకు క్షమాభిక్ష వేడుకో ఉదయం సాయంత్రం నీ ప్రభువును స్తుతిస్తూ ఆయన పరిశుద్ధతను కొనియాడు తమ వద్దకు ఏ అధికార పత్రము రాకుండానే అల్లాహ్ వాక్యాల విషయంలో వాదులాడేవారి మనస్సులు గర్వంతో నిండిపోయాయి కాని తాము గర్వపడుతూ ఉన్నంత గొప్పతనానికి వారు చేరుకోలేరు కనుక అల్లాహ్ శరణు వేడుకో ఆయన అన్నీ చూస్తాడు అన్నీ వింటాడు لخلق السماوات والأرض أكبر من خلق الناس ولكن أكثر الناس لا يعلمون وما يستوي الأعمى والبصير والذين آمنوا وعملوا الصالحات ولا المسيء قليلا ما تتذكرون إن الساعة لآتية لا ريب فيها ولكن أكثر الناس لا يؤمنون మానవుణ్ణి సృష్టించటం కంటే ఆకాశాలను భూమిని సృష్టించటం నిశ్చయంగా ఎంతో గొప్ప పని కాని అనేకులు ఎరుగరు కళ్ళు లేనివాడు కళ్ళు ఉన్నవాడు సమానం కావటం విశ్వసించి సత్కార్యాలు చేసేవారు దుర్వర్తనులు సరిసమానం కావటం అనేది ఎంతమాత్రం జరగదు కాని మీరు అర్థం చేసుకోవడం చాలా తక్కువ నిశ్చయంగా ప్రళయ ఘడియ తప్పకుండా వస్తుంది అది వచ్చే విషయం గురించి ఏమాత్రం సందేహం లేదు కాని చాలామంది నమ్మరు وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين నీ ప్రభు ఇలా అంటున్నాడు నన్ను ప్రార్థించండి నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను గర్వానికి లోనై నా ఆరాధనకు విముఖులయ్యేవారు తప్పనిసరిగా అవమానానికి పరాభవానికి గురి అయి నరకంలో ప్రవేశిస్తారు الله الذي جعل لكم الليل لتسكنوا فيه والنهار مبصرا إن الله لذو فضل على الناس ولكن أكثر الناس لا يشكرون ذلكم الله ربكم خالق كل شيء لا إله إلا هو فأنا تؤفكون كذلك يؤفك الذين كانوا بآيات الله يجحدون మీరు విశ్రాంతి తీసుకోవటానికి మీ కొరకు రాత్రిని సృష్టించినవాడు పగలును వెలుగుతో నింపినవాడు అల్లాయే కదా వాస్తవానికి అల్లాహ్ ప్రజల పట్ల ఎంతో దయ కలవాడు కాని ఎక్కువ మంది కృతజ్ఞతలు తెలుపరు ఆ అల్లాయే మీ కొరకు ఇదంతా చేసినవాడు మీ ప్రభు ప్రతిదాన్ని సృజించినవాడు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అలాంటప్పుడు మీరు ఎలా మార్గం తప్పిపోతున్నారు ఇదే విధంగా అల్లా వాక్యాలను తిరస్కరించే వారందరూ మార్గం నుంచి తప్పించబడుతూ వచ్చారు الله الذي جعل لكم الأرض قرارا والسماء بناء وصوركم فأحسن صوركم ورزقكم من الطيبات ذلكم الله ربكم فتبارك الله رب العالمين هو الحي لا إله إلا هو فدعوه مخلصين له الدين الحمد لله رب العالمين మీ కొరకు భూమిని నివాస స్థలంగా చేసినవాడు పైన ఆకాశాన్ని కప్పుగా నిర్మించినవాడు మీ రూపాన్ని తీర్చిదిద్దినవాడు దానిని ఎంతో చక్కగా మలచినవాడు మీకు పరిశుభ్రమైన పదార్థాలను ఆహారంగా ఇచ్చినవాడు అల్లాయే కదా ఆ అల్లాయే మీ ప్రభు ఆ విశ్వ ప్రభు అసంఖ్యాకమైన శుభాలు కలవాడు ఆయనే సజీవుడు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు ఆయననే మీరు వేడుకోండి మీ ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకం చేసి సకల ప్రశంసలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాకే చెందుతాయి قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله لما جاءني البينات من ربي وأمرت أن أسلم لرب العالمين ప్రవక్త వారితో ఇలా అను అల్లాను కాదని మీరు వేడుకుంటున్న వారి ఆరాధన చేయకూడదని నన్ను వారింతటం జరిగింది నా ప్రభువు వైపు నుండి నా వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చాయి నేను ఈ పనిని ఎలా చేయగలను సకల లోకాల ప్రభువునకు విధేయత చూపాలని నేను ఆజ్ఞాపించబడ్డాను هو الذي خلقكم من تراب ثم من نطفة ثم من علقة ثم يخرجكم طفلاً ثم يخرجكم طفلا ثم لتبلغوا أشدكم ثم لتكونوا شيوخا ومنكم من يتوفى من قبل ولتبلغوا أجلا مسمى ولعلكم تعقلون هو الذي يحيي ويميت فإذا قضى أمرا فإنما يقول له كن فيكون ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించాడు ఆపై రేతస్సుతో తరువాత నెత్తురు ముద్దతో ఆ పిదప ఆయన మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు తదనంతరం మీరు పూర్తి బలం పుంజుకునే వరకు మిమ్మల్ని పోషిస్తాడు ఆ పిమ్మట మీరు ముదిమికి చేరుకునే వరకు మిమ్మల్ని పెంచుతాడు మీలో కొందరు ముందే పిలువబడతారు మీరు మీ నిర్ణీత వ్యవధికి చేరి యథార్థము ఏమిటో అర్థం చేసుకోవాలని ఇదంతా చేయబడుతోంది ఆయనే జీవితాన్ని ఇస్తాడు ఆయనే మరణాన్ని ఇస్తాడు ఆయన ఏ విషయాన్ని గురించి నిర్ణయం చేసినా అది అయిపోవాలని కేవలం ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు అంతే అది అయిపోతుంది ألم تر إلى الذين يجادلون في آيات الله أنا يصرفون الذين كذبوا بالكتاب وبما أرسلنا به رسلنا فسوف يعلمون إذ الأغلال في أعناقهم والسلام السلاسل يسحبون في الحميم ثم في النار يسجرون ثم قيل لهم أين ما كنتم تشركون من دون الله قالوا ضلوا عنا بل لم نكن ندعو من قبل شيئا كذلك يضل الله الكافرين ذلكم بما كنتم تفرحون في الأرض بغير الحق وبما كنتم تمرحون ادخلوا أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين فاصبر إن وعد الله حق فإما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإلينا يرجعون అల్లా వాక్యాలను గురించి వాదులాడే వారిని నీవు చూశావా వారు ఎలా విముఖులుగా చేయబడుతున్నారో ఈ గ్రంథాన్ని మేము ఇదివరకు మా ప్రవక్తలతో పంపిన అన్ని గ్రంథాలను తిరస్కరించే వారికి త్వరలోనే తెలిసిపోతుంది అప్పుడు వారి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 పోగలగటానికి కూడా అవి ఉపయోగపడతాయి వాటిపైన పడవలపైన మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు అల్లాహ్ తన ఈ సూచనలను మీకు చూపుతున్నాడు అసలు మీరు ఆయన యొక్క ఏ ఏ సూచనలను తిరస్కరిస్తారు أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم كانوا أكثر منهم وأشد قوة وآثارا في الأرض فما أغنى عنهم ما كانوا يكسبون فلما البينات فرحوا بما عندهم من العلم وحاق بهم ما كانوا به يستهزئون فلما رأوا بأسنا قالوا آمنا بالله وحده ضده وكفرنا بما كنا به مشركين فلم يك ينفعهم إيمانهم لما رأوا بأسنا سنة الله التي قد خلت في عباده وخسر هنالك الكافرون వారు భూమిలో సంచారం చేయలేదా వారికి పూర్వం గతించిన ప్రజల ముగింపు ఎటువంటిదో వారికి కనిపించటానికి వారు సంఖ్యాబలంలో వీరికంటే అధికులు వీరికంటే ఎక్కువ బలవంతులు భూమిలో వీరికంటే అత్యంత మహోజ్వలమైన గుర్తులు విడిచి వెళ్లారు అసలు వారి సంపాదన అంతా వారికి దేనికి పనికొచ్చింది వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తెచ్చినప్పుడు వారు తమ వద్ద ఉన్న జ్ఞానంతోనే ఆనందపరవశులై ఉన్నారు వారు ఎగతాళి చేస్తూ ఉండేదానిలోనే వారు తరువాత చిక్కుకుపోయారు వారు మా శిక్షను చూచిన పిమ్మట ఇలా అన్నారు ఒక్కడూ ఏ భాగస్వాములు లేనివాడు అయిన అల్లాను మేము విశ్వసించాము మేము ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టిన వేల్పులనందరినీ నిరాకరిస్తున్నాము కాని మా శిక్షను చూచిన తరువాత వారి విశ్వాసం వారికి ఏమాత్రం లాభదాయకం కాజాలదు ఎందుకంటే అల్లాహ్ నిర్ణయించిన నియమావళి ఇదే ఆయన దాసులలో ఎల్లప్పుడూ అమలులో ఉండేది ఈ నియమావళియే అప్పుడు అవిశ్వాసులు నష్టానికి గురి అయ్యారు